ज्येष्ठराज ब्रह्मणाम् ब्रह्मणस्पत आन आनश्वन्वन्नोतिभिः सेदसादनम् श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् ॐ भद्रम् कर्णेभिः शृणुयाम देवा भद्रम् पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः यशेमदेवहितम् यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः స్వస్తి నూషా విశ్వవేదా స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దా ఓం శాంతిశాంతిశాంతి అవిద్యాయాం బహుధా వర్తమానా వయం కృతార్థా ఇది అభిమన్యంతి బాలా యత్కర్మిణో న ప్రవేదయంతి రాగాత్ తేనాతురా క్షేణ లోకాశ్చ్యవంతే యత్ యస్మాత్ ఏం కర్మిణ ప్రవేదయంతి తత్వం నజాంతి సో శృతి చాలా చక్కటి స్టేట్మెంట్ ఒకటి పాస్ చేస్తోంది కర్మను బోధించిన వేదమే అంటుంది కర్మిణ ప్రవేదయంతి తత్వం ఈ కర్ములున్న కర్మి అంటే కర్మ లెవెల్లో స్టక్ అయిపోయిన వాడిని కర్మి అని అంటారు సో జూనియర్ కాలేజ్ లెక్చరర్ అన్నట్టు ఇంకా వాడు ఆ ఇంటర్మీడియట్ సిలబస్ తప్పించి ఇంకా పై మాట లేదనమాట అంతే అదే పాఠం చెప్పేసి నిజానికి ఈ జూనియర్ కాలేజ్ లెక్చర్ ఇంకే సమ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ వాళ్ళు ఏ టైంలో ఏ జోక్ వేస్తారో మనం చెప్పచ్చు సెకండ్ ఇయర్ విద్యార్థులు చెప్తారు అరే మీకు ఆ జోక్ చెప్పారు ఆయన అంటే అప్పుడు ఇంకా చెప్పలేదు ఏ పాఠంలో ఉన్నారు మీరు అంటే అటామిక్ స్ట్రక్చర్ సరే అయితే రెండు రోజులు అయితే ఆ జోక్ వస్తుంది బీ ప్రిపేర్ సరిగ్గా అదే జోక్ చెప్తారు నో ఫ్రెష్నెస్ అదే పాట పాడిందే పాట పాడుతూ ఉండటం ఆ ఫ్రెష్నెస్ రాదు ఎందుకు రాదో తెలుసునండి మనిషి లేజీగా తయారవుతాడు బుద్ధిని ఉపయోగించటానికి ప్రయత్నం చేయడం సంసార విషయాల్లో బాగా ఇమిడిపోయి ప్రపంచంలో ఉండే వ్యవహారాలన్నీ వీడికే కావాలి ఇంకెప్పుడు పుస్తకం ఎప్పుడు చూసేది ఆ అధికమైన విషయాలు తెలుసుకునే సందర్భమే ఉండదు కీపింగ్ ఎబ్రెస్ట్ అంటూ ఉంటారు చూడండి డెవలప్మెంట్స్ సైన్స్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయంటే ప్రతి నెల మారిపోతూ ఉంటుంది సైన్స్ పాతకాలపు పద్ధతిలో ఉండదు పాతది తెలుసుకుంటూ ముందుకు అడుగు వేస్తూ ఉండాలి ఎప్పుడో మేము చదువుకున్న సైన్సే సర్వం అని అనుకోకూడదు సో ఈ కర్మవాదులు కూడా అంతే కర్మిణ వాడు పూర్తిగా కర్మకి కమిట్ అయిపోయి ఉంటాడు చూడండి మీరు ఆలోచించండి మనిషి దేహము ఇంద్రియములు ఆ తర్వాత మనస్సు బుద్ధి ఇవి ఇన్ని లెవెల్స్ ఉన్నాయి కదా ఆత్మ చైతన్యము దేహము దేహం అంటే ఇంద్రియాలు తీసుకోండి దేహం అనేది ఉంటే అది it's it's a medium so కర్మేంద్రియములు ఉంటాయి ఈ కర్మేంద్రియముల స్థాయిలో కర్మ అనేది ఉంటుంది చేతులు కాళ్ళు వాక్కు ఇంతే కర్మ అంటే కర్మేంద్రియముల యొక్క లెవెల్లో కర్మ అనేది ఉంటుంది వీడు కర్మేంద్రియములతోటే వ్యవహరిస్తూ ఉంటాడు కర్మ చికీర్షవ పూజ స్వామీజీ ఒకసారి నాతో అన్నారు జనా చికీర్షవ నటు జిజ్ఞాసవ అని అన్నారు people want to do something they don't want to know anything ఇప్పుడు ఈ పడంగా ఇక్కడ ఓ గోపురం ఒకటి కడతామని అన్నాం అనుకోండి my goodness people come forward with donations with shramdaan and all that they come forward మీరు ఏదైనా కడతాము అంటే ముందుకు వచ్చేస్తారు కట్టిన తర్వాత ఏమిటి అనే మాట వద్దు కట్టడమే అంతే అలా సిమెంటు ఇటక అలా పెడుతూ ఉండడమే అంతే సో చికీర్షవ people are like that they want to do something ఓ మహాత్ములు ఉన్నారు ఆయన అన్నారు నేను వేదాన్ని ఉద్ధరిస్తారే ఉద్ధరిస్తాను వేదాన్ని మనం ఉద్ధరించడం ఏమిటి వేదం చేత వరం ఉద్ధరింపబడాలి కానీ వేదాన్ని మనం సో ది హోల్ కాన్సెప్ట్ కుచ్ కన్నా చేస్తా హై సో ఓకే వేదాన్ని ఉద్ధరిస్తారు బాగుంది so what you are going to do అని నేను అడిగా I will collect kids kids అంటే కొంచెం middle class and upper middle class kids ఎవరు రారు లోవర్ మిడిల్ క్లాస్ కూడా రారు ఇంకా పాపం అమాయక పిల్లలు ఉంటారు వాళ్ళు కాలేజీల్లోనూ స్కూల్స్లోనూ వెళ్ళి చదువుకునే సందర్భం లేని వాళ్ళు తల్లిదండ్రుల్లో ఒక పేరెంట్ ఉండే ఒక పేరెంట్ లేని వాళ్ళు లేకపోతే ఇద్దరు పేరెంట్స్ లేకుండా ఇంట్లోనో మేనత్తి ఇంట్లోనో ఏదో బంధువర్గంలో తిరుగుతున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే సమాజంలో అక్కడ అక్కడ అక్కడ ఉంటారు వీళ్ళు వీళ్ళను పది మందిని పోగేయడం పోగేసి వాళ్ళకి పచ్చబట్టలు కట్టేయడం అందరికీ పిలకలు పెట్టేసి పచ్చబట్టలు కట్టేసి బొట్టు పెట్టేయడం పెట్టేసి ఓ వేద పండితులను ఒకరిని అపాయింట్ చేస్తే వాడు మహాత్ముడే వేద పండితులను కూడా అపాయింట్ చేయకుండా వీళ్ళని చుట్టూ తిప్పుకునే వాళ్ళని కూడా నేను ఎరుగుతున్నాను ఓ వేద పండితుని నేను ఒక ఆయన అడిగాను మరి వీళ్ళందరినీ పోగేసి పెట్టారే మరి వేద పండితుడు ఉన్నాడా అని ఎందుకంటే ఆ మహాత్ముడికి వేదం రాదు ఇప్పుడు ఎవడో పండితుడిని పెట్టి చెప్పిస్తారు అంటే ఇదిగో ట్రై చేస్తున్నామండి వేద పండితులు మాత్రం ఆయన ఖాళీగా ఉన్నారా వాళ్ళ ఉండే హడావిడిలో వాళ్ళు ఉంటారు ట్రై చేస్తున్నాం ఒక ఓ తొంభై ఏళ్ల వేద పండితుడిని తీసుకొచ్చి పెట్టారు తొంభై ఏళ్ళ ఆయన పాపం ఆయన last part of his life ఆయన ఎంత టీచ్ చేయగలుగుతారు ఈ పిల్లలకి పది మంది పిల్లలకి నేను నాకు వేదం చదువుకున్న పిల్లలంటే ఇష్టం నేను కూడా అలాగే పిల్లగబెట్టుకుని వేదం చదువుకున్నాను సో నా బాల్యం నాకు స్మృతికి వచ్చి ఒకరిని పిలిచాను ఎరా ఏం చదువుతున్నావురా అని అడిగాను పురుష సూక్తం చదువుతున్నాను నేను పురుష సూక్తం చదువుతున్నానంటే అర్థం ఏంటి దానికోసం వేద స్కూల్లో జరక్కర్లేదు మీరందరూ పురుష సూక్తం చదవట్లేదా లేదా మేధా సూక్తం చదవట్లేదా వాడు ఏదైనా సంహిత చదువుతున్నానో పరాయితం చదువుతున్నానని అంటే I would have been impressed చాలా నాకు చాలా దుఃఖం అనిపించింది ఈ పిల్లల్ని వీళ్ళని మనం ఏ రంగంలోనూ కూడా నిష్ణాతులుగా తయారు చేయకుండా వాళ్ళ గురికే భోజనం పెడుతూ ఉండటం పాపం ఇటు తిరుగుతూ ఉంటారు ఏవో నాలుగు ముక్కలు నేర్చుకుంటారు ఏమి తయారవుతారు సో ఇదే వేదోద్ధరణ అంటే ముందు వేదాన్ని తనను తాను ఉద్ధరి అంటే they want to do something ఆ వేదంలో ఏముంది no that question you don't rise it becomes a problem వేదంలో ఏముంది అనేప్పటికీ జిజ్ఞాసలో పడిపోతున్నాం so people want to do something they don't want to know things this is the weakness of mind ఇంట్లో ఎవళ్ళని మనం వ్యక్తిగతంగా విమర్శించేది ఏం లేదు మనస్సును అర్థం చేసుకోవటమే సో మనస్సులో ఈ దౌర్బల్యం ఉంటుంది అంచేతనే కర్మిణ అంటే కర్మేంద్రియముల లెవెల్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు కర్మి వాళ్ళు నా ప్రవేదయంతి it is beyond them to know నా ప్రవేదయంతి ఓ జానే వాలా నహి హై నా ప్రవేదయంతి వై రాగాత్ ఆ కర్మ ఎందుండే రాగము చేత కర్మతో కర్మప్రయుక్తమైన సంసారమునందలి రాగము చేత కర్మలో రాగం వచ్చేస్తుంది మీరు నేను this is one thing which I which I was always saying while saying I'm hesitant also ఎందుకు పాపం ఇంకోహళ్ళని మనం ఎందుకు విమర్శించాలని but in a general way this is one complaint which I have సంస్కృత భాషకు అభివృద్ధికి తీసుకురావాలి సంస్కృతాన్ని పాపులరైజ్ చేయాలి అని there is a big movement going on కానీ చిత్రం ఏంటంటే దేవాలయాల్లో పూజారులు కానీ పురోహితులు కానీ they are not part of that movement ఏమి దురదృష్టం తర్వాత దేవాలయంలో కూర్చొని మైకు పెట్టేసి చెప్పేస్తూ ఉంటారు వాళ్ళకి విభక్తి ప్రత్యయాలు రావని స్పష్టమైపోతుంది మమా సహకుటుంబానాం అంటాడు మమా ఏకవచనం సహకుటుంబానాం బహువచనం ఈ మమాకి అది సహకుటుంబానాం కలవదు అని సహకుటుంబస్య అనాలి అయితే సహకుటుంబస్య అనే మాట ఆయన వినలేదు ఆయన సహకుటుంబానాం అనే విన్నాడు ఆయన then for he puts that only so that much basic Sanskrit also he doesn't know at the say పోనీ సంస్కృతం చాలా దూరంగా ఉండిపోయిందంటే అలాగా కాదు సంస్కృత భాషని ప్రచారం చేయటానికి ఓ పెద్ద ఉద్యమం నడుస్తోంది ఈ ఉద్యమం వాషింగ్టన్ దాకా సియాటిల్ దాకా పాకింది అక్కడ కూడా నేర్చేసుకుంటున్నారు సంస్కృతం నా దగ్గర చదువుకున్న విద్యార్థులను నేను కొంతమందిని ప్రోత్సహించి వాషింగ్టన్లో క్యాంప్ సాంస్క్రిట్ క్యాంప్ అయితే ఉంటే పంపించా the went and land and came came back మన అల్వాల్లో కూడా సంస్క్రిట్ శిబిరం ఒకటి నడిపి పది రోజులు సంస్కృత ప్రోత్సాహం చేయటం జరిగింది so people are learning any number of people are learning Sanskrit so నేను ఓ చోటకి um, ఏదో ప్రసంగం చేయడానికి వెళ్తే నన్ను రిసీవ్ రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకుందుకు వచ్చినటువంటి ఆ యజమాని ఆ యజమాని డ్రైవరు వీళ్ళిద్దరూ సంస్కృత్లో నన్ను స్వాగతం మహాత్మన్ అని సంస్కృత్లో చెప్పారు ఆ డ్రైవర్కి హీ నోస్ సంస్కృత్ నేను అతనికి సంస్కృత సారథి అని పేరు పెట్టాను సంస్కృతం హినో Sanskrit there is a village in Karnataka where everybody speaks Sanskrit Samskrita Bharati అనే ఒక ఆర్గనైజేషన్ తరఫున ప్రతి వాళ్ళు సంస్కృతాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు పార్లమెంటులో నియర్లీ ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ సంస్కృతంలో ఒత్తుని తీసుకున్నారు సాంస్క్రిట్లో న్యూస్ ప్రవేశం అయింది ఇవేవో అవుతున్నాయి కానీ మన పురోహితులు తర్వాత పూజారులు సంస్కృత భాషకి దూరంగానే మిగిలిపోయినారు ఎందుకో తెలుసునండి ఆ దేవుడికి నైవేద్యం పెట్టేసి గంట గణగణలాడించేసి లేచక్కపోవడమే మళ్ళీ సాయంకాలం దాకా అసలు మళ్ళీ ఇంకా ఈ దృష్టే ఉండదు సంసార దృష్టే కానీ సంస్కృత భాషను మనం నేర్చుకోవాలి ఎవరో అంటే నేర్పి వాళ్ళు ఎవరో లేరంట ఈ దేవాదాయ శాఖ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఊరికే దేవా దేవాలయం భూముల్ని హడావిడి చేయ దేవాదాయ శాఖలో ఉన్న వాళ్ళకి సంస్కృతం నేర్పాలి అనే ప్రయత్నమైనా వాళ్ళు చేయరు తిరుపతి దేవస్థానం వాళ్ళు కళ్యాణ మంటపాలు కట్టుకుంటూ పొమ్మంటే కమిషన్లు మిగులుతాయి సంస్కృతం నేర్పితే ఏం కమిషన్ మిగులుతుంది they don't do the Dharmarakshana Parishad అంటారు కళ్యాణ మంటపాలు కట్టేస్తూ ఉంటారు అదే సంస్కృతం వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులకు సంస్కృతం రావాలనే ప్రయత్నం కూడా వాళ్ళు చేయరు రాగాత్ న ప్రవేదయంతి ఏమంటే ఆత్మతత్వాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతారని వేరే చెప్పాలండి ఇక్కడ తాత్పర్యం సంస్కృత భాష కాదు నా ప్రవేదయంతే అంటే నా ప్రవేదయంతే ఆత్మతత్వం అని అర్థం కానీ అత్యంత మౌలికమైనటువంటి శ్రద్ధ సంస్కృత భాషను మనం నేర్చుకో చెప్పి ప్రతి మంత్రము సంస్కృతంలో ఉంటుంది ఆయన నోరు ఒప్పి మాట్లాడే ప్రతి మంత్రము కూడా సంస్కృత భాషలో ఉంటుంది and he doesn't know Sanskrit what a pitiable situation he should reform himself when so కర్మిణ న ప్రవేదయంతి ఎందుకంటే poor gentleman he's stuck with కర్మ నా ప్రవేదయంతి హీ డజన్ నో రాగాత్ ఆ సంసారంలో ఉండే రాగము కర్మఫల శంకరులు అంటారు అదే అంటారు అందాము నజానంతి రాగాత్ కర్మఫల రాగాభిభవ నిమిత్తం నిమిత్తం అది రాగము వలన అక్కడ పంచమీ విభక్తికి నిమిత్తార్థం రాగము నిమిత్తంగా రాగం ఉండబట్టి ఆ కారణంగా వీళ్ళు అజ్ఞానంలో ఉండిపోతారు దీని మీద రాగము కర్మఫల రాగము కర్మని చేస్తుండగా ఫలమునందు రాగమును కలిగి ఉండుట ఫలాసక్తి రాగము అంటే అటాచ్మెంట్ ఆసక్తి కలిగి ఉండుట అది మన సైకాలజీలో పెద్ద దోషం అది ఈ దోషాన్ని ఇలాగంటే దోషం ఉండి మానవుడు ఈ కారణంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అనే సత్యాన్ని మన మహర్షులే కనుగొన్నారు మన ఉపనిషత్తుల్లోనే చెప్పారు ఈ మాట మన గీతలోనే ఉన్నది ప్రపంచంలో ఏ ఫిలాసఫీలోనూ no Aristotle told that no some other philosopher told that భారతీయ తత్వశాస్త్రంలోనే ఆ మహిమ మనకు కనపడుతుంది karma is in the present phala is in the future నీవు కర్మని చేస్తున్నావు అంటే physically in terms of life and its activities you are in the present కానీ కర్మఫల ఆసక్తిని కలిగి ఉన్నావు అంటే mentally you are in the future it's a split don't allow that split to happen do karma be one with the karma joy enjoy karma కానీ జనాలకి కర్మలో ఎంజాయ్మెంటే ఉంది ఎంజాయ్మెంట్ అంతా కర్మ ఫలంలో ఉంది కానీ కర్మలో ఎంజాయ్మెంటే ఉంది this is how people have a wrong notion so అలా ఉండకూడదు అంచేతనే శంకరులు అన్నారు అభిభవ అంటున్నారు కర్మఫలరాగ అభిభవ నిమిత్తం వీడు this fellow is defeated he's sullied ఆ అభిభవ శబ్దానికి అర్థం పరాభూతుడైపోయినాడు he's overwhelmed he's sullied he's defeated by his attachment towards the result of action కర్మ చేస్తూ ఉంటాడు కర్మఫలం కర్మఫలం రెండు రకాలు అదృష్టము అదృష్టము కంటికి కనపడే కర్మఫలం ఉంటుంది భవిష్యత్తులో పుణ్యరూపంగా లోకాల కర్మఫలం ఉంటుంది as an idea about all that and so కర్మ కర్మఫలం కర్మ కర్మఫలం చూడండి మీరు ఆలోచించండి వేసా పూజ చేసుకుని వెళ్తే వేసా ఇస్తారు అని మొదలు పెడతారు మంచిది సో పూజ చేస్తూ ఉంటాడు పూజ చేస్తుంటే భగవంతుని మీద దృష్టి ఉంటుందా వీసా మీద దృష్టి ఉంటుందా మీరు ఆలోచించండి ఎందుకంటే ఆ పూజ మొదలుపెట్టిందే వీసా కోసం మొదలుపెట్టాడు కనుక ఈ భగవంతుడు అనేవాడు he's a dumb guy he cannot even protest so అరే నువ్వు నా మీద ప్రేమ లేదురా నీకు నీ ప్రేమంతా వీసా మీద ఉంది నేను ఊరికే మధ్యలో మీడియా కింద నన్ను అనవసరంగా నువ్వు దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నావు అని చెప్పేసి చెప్పే మాట చెప్పేటువంటి పరిస్థితి భగవంతుని వద్ద లేదు ఉంటే మాత్రం ఆయన తప్పకుండా చెప్పుండి కూడా so therefore how he can enjoy this puja ఆ పూజలో ఉండే నువాన్సెస్ దాంట్లో ఉండే శోభ ఆ మంత్రాలకు ఉండే మహిమ how he can enjoy he cannot enjoy he can in his understanding there is enjoyment only when vesa is given hip hip hooray vesa ragane hip hip hooray something like that so how he can enjoy the puja no so కర్మఫల రాగము కర్మ కర్మి కర్మఫల కర్మికి మీమాంస తెలియదుగా కర్మ కర్మఫలము ఇది తెలుసుకోవాలంటే గీత చదువుకోవాలి గీత ఊరికే చదివేస్తే తెలియదు గీతతో గీతలో మునకలు వేసి తేలితే అమ్మా ఇదా సీక్రెట్ అని అప్పుడు తేలుతుంది సో మహాత్ముల సంపర్కంలో శ్రవణం చేస్తే అరే ఈ పాయింట్ మనం ఎప్పుడు గమనించనే లేదే అని అప్పుడు మనకి మనకు మనస్సుకు అవగాహనకు వస్తుంది సో ఎందుకు మీకు గీత గురించి చాలామంది ప్రసంగాలు చేస్తూ ఉంటారు ఊరికే సూపర్ఫిషియల్లే తప్పిస్తే గీత యొక్క లోతులలో దిగి తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది కనపడతారు నేను గీత యొక్క రహస్యాన్ని పూజ స్వామీజీ దగ్గర నేర్చుకున్నాను నేను అంతకుముందు గీత వల్లించేవాడినే కానీ దాని పూర్ణ రహస్యం నాకు చిక్కింది స్వామీజీ దగ్గర చేరిన తర్వాత అంత క్రిటికల్గా చాలా సటిల్గా ఉంటుంది సత్యం కనుక anyway but when we say it it looks simple truth సింపుల్గా ఉండాలండి సింపుల్గా లేకపోతే ట్రూత్ కాదు సో చాలా కాంప్లెక్స్గా పెట్టితే అది ట్రూత్ కాదు ఎనీవే ది పాయింట్ ఈజ్ ఈ రాగము అనేది అభిభవ మనిషిని పరాభూతుణ్ణి చేసేస్తుంది పరా డిఫీట్ చేసేస్తుంది వాడికి ఉండే వివేక శక్తిని నశింపజేసేస్తుంది అంచేతనే వాడు కర్మిగా మిగిలిపోతాడు తప్పిస్తే తత్వన్న జానంతి it is not there lot to know the higher truth కాబట్టి కర్మలో అలాగంటి ప్రమాదం ఉన్నది స్వామి వివేకానంద హెచ్చరించాడు don't be stuck at the level of church or temple అని హెచ్చరించాడు ఆయన you try to know your swarupa to start with spiritual life start చేసేప్పుడు చర్చి లెవెల్లోనో టెంపుల్ లెవెల్లోనో స్టార్ట్ చేస్తావు but you should not you should not think that it is the end you should you may take birth in the church but you should not die in the church అని అంటాడు కనీసం మరణించి లోపలనైనా పై స్థాయికి ఎదగమని చెప్తాడు సో రిలీజియస్గా మిగిలిపోకూడదు you should raise into spirituality karma is religion spirituality is higher truth స్లోగా వన్ హ్యాస్ టు గ్రో కానీ ఆ కర్మకి అతుక్కుపోయినటువంటి వాళ్ళు unfortunately they cannot rise up okay then what happens ఆతురా శంకర్లు అంటారు తేన కారణేనా ఆతురా దుఃఖార్తా సంత క్షీణలోకా క్షీణకర్మఫలా స్వర్గలోకాత్ శ్యవంతే ఆతురాహ ఆతురాహ అంటే దుఃఖితాహ అని అర్థం దుఃఖితులు దుఃఖితులు ఎందుకంటే కర్మ దుఃఖము కర్మ దుఃఖమే కదండి తెల్లవారుదాం లేచి చన్నీటి స్నానం అంటే సుఖమా దుఃఖమా అది దుఃఖమే సో పొగ వచ్చేస్తూ ఉంటుంది మంటలోంచి ఆ అగ్నిహోత్రం నుంచి కళ్ళంతా నీళ్లు మండుతూ ఉంటాయి అయినా సరే దాన్ని ఎదుర్కొండగా క్రాస్ లెగ్గడ్గా కూర్చుని అగ్ని స్వాహ అని స్వాహాకారాలతో హోమాలు చేస్తూ ఉండాలి దాంట్లో శ్రమే కానీ సుఖమే ఉన్నది ఆఖరికి సత్యనారతం చేసుకున్నారనుకోండి మీరు బ్రేక్ఫాస్ట్ మానేయాల్సి ఉంటుంది ఏదో సమ్ కాంప్రమైజ్ కాఫీలు టీలు తాగినా మొత్తానికి sound difficulty is always there so ఈ విధంగా కర్మ దుఃఖాత్మకంగా ఉంటుంది దానికి తోడు అంటే ఫిజికల్ ఎగ్జర్షన్ ఉంటుందని అభిప్రాయం దుఃఖం అంటే ఆ ఫిజికల్ ఎగ్జర్షన్కి తోడు దెన్న కర్మ ఫలాసక్తి మనస్సుకి శాంతిని ఇయ్యదు సో ఫిజికల్గాను దుఃఖి ఇబ్బంది పడుతూ ఉంటాడు మనస్సులో బెంగ భవిష్యత్తు గురించినటువంటి ఆశ పెరాస అంటారు ఈ గంపెడు ఆశ పెట్టుకుని పూజలు మొదలు పెడితే ఈ ఆశ చాలా దుఃఖితుణ్ణి చేస్తూ ఉంటుంది ఊరికే పైకి మేకపోత గాంభీర్యం అంటారు ఊరికే గంభీరంగా విభూతులు లేకపోతే పెట్టుకుని వేషం అది వేసుకునున్నా లోపల హృదయంలో బెంగ ఆ కర్మఫలమునందు attachment desire is the one which makes a man unhappy if you don't desire you are happy you don't know what is un unhappiness it is the desire which destroys the cheer ఆ మైండ్కు ఉండేటువంటి చీర్ఫుల్నెస్ని నాశనం చేసేది మనకుండే కామనలే కనుక ఆ కర్మఫలమునందు అంతటి అటాచ్మెంట్ పెట్టేసుకుంటే దుఃఖం తప్ప ఇంకేముంటుంది సో తేన ఆతురాహ దుఃఖార్తా సంత అయితే లేదండి కర్మఫలం స్వర్గలోకం వస్తుంది కదా అంటే అలా అనిపిస్తుంది క్షీణలోక వస్తుంది కానీ జారిపోతుంది కూడా కర్మ దీంట్లో సంసారంలో కర్మఫలంలో సుఖాన్ని మహాత్ములు అంగీకరించరు భోగాల్లోనూ వాటిల్లోనూ కూడా సుఖాన్ని అంగీకరించరు నిజానికి భోగాల్లో సుఖం ఉంది అని అనుకోవటము అది అజ్ఞానం ఇప్పుడు ఆల్కహాల్ ఉందండి you drink alcohol why people drink alcohol because they think that there is pleasure in it that is the ignorance ఎందుకంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ మొదలుపెట్టాను latest take that example for that to procure alcohol how much pain it is suppose prohibition ఉందనుకోండి అరౌండ్ మన వాళ్ళు మానేశారు ఈ మధ్యన కానీ ఉందనుకోండి ఎంత కష్టపడాలి చాలా కష్టపడి ప్రొక్యూర్ చేయాలి ప్రొహిబిషన్ లేకపోతే మాత్రం government is such a useless government people యొక్క వీక్నెస్ని డబ్బులు చేసుకుని తద్వారా ఏదో లోక కళ్యాణం చేస్తాం వాళ్ళు ఏం లోక కళ్యాణం చేస్తారు ఇప్పుడు ఈ పడంగా గవర్నమెంట్ ఆదాయాన్ని మీరు డబ్బులు చేశారనుకోండి వాళ్ళ దరిద్రం అలాగే ఉంటుంది గవర్నమెంట్ బాగుపడి గవర్నమెంట్ ఎకనామిక్గా వైబుల్ అయ్యే ప్రసక్తే లేదు క్వశ్చన్ లేదు ఎందుకంటే it's a corrupt system whole thing is a corrupt system ఒకప్పుడు రాజాజీ గారు పెట్టారు ఈ ఫార్ములా ఏమని ప్రొహిబిషన్ వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేయడానికి సేల్స్ ట్యాక్స్ అని పెట్టారు ఆయన there was no sales tax there was only excise sales tax అనే మాటే లేదు ఇప్పుడు ప్రొడ్యూస్ చేశారండి ప్రొడ్యూస్ చేయగానే దాని మీద సుంకం చెల్లించి మార్కెట్లోకి తీసుకొస్తారు అయిపోయింది ఇట్ ఈజ్ ఆల్రెడీ ట్యాక్స్డ్ ఇంకా మళ్ళీ ట్యాక్స్ ఏమిటి దాని మీద సేల్స్ ట్యాక్స్ ఎందుకండి సేల్స్ ట్యాక్స్ అంటే రాజాజీ గారి గొప్ప ఆలోచన ఎందుకండి ఈ సేల్స్ ట్యాక్స్ అంటే మద్రాసు స్టేట్లో ప్రొహిబిషన్ పెట్టడం కోసం సేల్స్ ట్యాక్స్ ఆ డబ్బుల్ని ఆ లాస్ని కవర్ చేయడం కోసం పోని పెట్టారు ఇప్పుడు ఏమైంది ప్రొహిబిషన్ ఎత్తేసారు సేల్స్ ట్యాక్స్ అలాగే పైగా పెంచుతూ ఉంటారు కూడా ఈ సేల్స్ ట్యాక్స్ పదిహేడు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఒకప్పుడు మూడు పర్సెంటో ఐదు పర్సెంటో ఉండేది ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది sales tax what kind of government it is government is ఆ సంపాదించే డబ్బంతా కూడా ఆ ఇన్ఫ్రా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళ బిల్డింగులు వాటికే సరిపడదు కాబట్టి గవర్నమెంట్ లోక కళ్యాణం చేసి ఇదేం లేదు మానవుల యొక్క వీక్నెస్ను డబ్బులు చేసుకుని ఆ డబ్బులతో పొలిటీషియన్స్ బతుకుతూ ఉంటారు it is all a very corruptive method it is so prohibition లేదు but still it is such a costly thing day after day after day you have to procure అంటే you have to spend a lot of money lot of energy ఒకప్పుడు సోషల్ స్టిగ్మా కూడా ఉండేది దాన్ని దాన్ని దాచుకో ఇప్పుడు సోషల్గా అదో పెద్ద ఆ స్టిగ్మా పోయింది as if it's a great thing so in procuring alcohol there is దుఃఖం సరే ఆల్కహాల్ తాగేయడం అయిపోయిన తర్వాత ఏముంటుంది దుఃఖం దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు కదా everybody hangover this that దుఃఖం అనారోగ్యం లేవరు స్లోగా డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది దుఃఖం వీడంటాడు డ్యూరింగ్ దట్ పీరియడ్ సుఖం ఉందంటాడు that that is his logic we don't accept it during that period of the happy hour అని పేరు దానికి happy hour that is how they call it what you mean by happy hour twenty four hours could be happy తర్వాత నిద్రపోయినప్పుడు you're really happy you don't need any alcohol or any such thing to be happy happy hour అంటే you have to wait for that hour and uh, drink alcohol, then only you will become happy. What kind of life it is? It is slavery to senses. And in slavery, there is no happiness. Slaves karpunanda bhoinam bedtar. Is it happiness? Tarvata. Even during that so-called happy hour, there is only unhappiness. Because as you drink the alcohol, you are corrupting the body and the mind. What kind of happiness it is? It is your delusion that there is pleasure in it. Even during consumption so అదేవిధంగా స్వర్గం కూడా అలాంటిదే ఇది నేను ఆల్కహాల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను I should not have given I suppose anyway don't worry don't take it sentimental way so క్షీణలో క్షీణలోకాశ్చ్యవంతే దుఃఖాత్మకం కర్మ చేసేప్పుడు ఎగ్జర్షన్ ఫిజికల్ ఎగ్జర్షను ఆ కర్మఫలమునందుండే ఆసక్తి చేత మనస్సుకి శాంతి ఉండదు ఆతురులై ఉంటాడు కర్మఫలం లభిస్తుందో లభించదో అని తర్వాత తీరా లభించిన లభిస్తుంది కర్మకి తప్పకుండా ఫలం ఉంటుంది తీరా లభించిన తర్వాత it just slips away from your hand క్షీణలోక ఆ లోకం లభిస్తుంది లోకం అంటే భోగమనర్థం క్షీణలోకా అంటే క్షీణ కర్మఫల ఆ కర్మఫలం అలా క్షీణించిపోతూ ఉంటుంది పెరిషబుల్ గుడ్ ఫలము అంటే పెరిషబుల్ గుడ్స్ మామిడి పళ్ళు ఎంతకాలం ఉంటాయి టూ డేస్ త్రీ డేస్ ఉంటాయి ఓవర్ ఆ తర్వాత కడుపు నొప్పి మిగులుతుందంటే లేకపోతే డయేరియా ఓవర్ ఈటింగ్ వల్ల మిగిలిది దుఃఖమే తప్పిస్తే there is nothing in it it's only wrong notion there is joy in eating one should not go for that kind of a thing if some joy comes on its own, it's okay, let it come. Let the body and the sense organs settle that issue. As far as I am concerned, I am neither joyful or unhappy why eating or not eating anyway so క్షీణ కర్మఫలాహ కర్మఫలము ఎంత గొప్ప కర్మఫలమైనా క్షీణ క్షీణించిపోయిదే ఎంత గొప్ప కర్మఫలమైనా క్షీణించిపోయింది దాంట్లో ఇంక మళ్ళీ ఏమీ తేడా లేదు శ్యవంతే జారిపోతారు ఎక్కడి నుంచి జారిపోతారు లెటస్సే స్వర్గం let us heaven so this is the major difference in Hindu philosophy we talk of heaven మీరు కర్మ చేస్తే ఫలం హెవెన్ వస్తుంది but heaven is not eternal there is no eternal heaven it is illogical we don't accept it రాబోతోంది అన్నమాట సో క్షీణ కర్మఫలా స్వర్గలోకాచ్యవంతే ఆ లభించినటువంటి స్వర్గం మూన్నాళ్ళ ముచ్చట అంటారు మూన్నాళ్ల ముచ్చట అయిపోతుంది చ్యవంతే they fall down like weekend weekend వస్తుంది శుక్రవారం వీకెండ్ వస్తే ఇంకా అక్కడి నుంచి వీడు he drives away from home as if home is such a painful thing so he drives away from home then goes away where he will go home and వీడి సంసారం వీడి హృదయంలో పెట్టుకుని where he can drive away from home వీటితో పాటే ఉంటుంది ఆ హోమ్లో ఉండే సంస్కారాలన్నీ వీటితో పాటే వస్తాయి హోమ్లో కుక్క పిల్ల ఉంటే అది కూడా వీటితో పాటే వస్తుంది no nothing is left behind ఊరికే అలా ఫిజికల్ చేంజ్ అనిపిస్తుంది mentally everything remains intact and then he thinks he enjoys. He thinks that he enjoys. Saturday and Sunday. Sunday night, he returns home. Thoroughly dejected and exhausted. And Monday morning syndrome Monday morning మీరు మస్టర్ రోల్స్ చూసుకుంటే twenty thirty forty percent absenteeism తర్వాత Monday morning people get some special kind of headache because he after two days of uh, revelry now he has to attend a duty a revelry law he enjoys he drinks he eats he dances all kinds of things he does so monday morning he is not uh, physically fit and mentally fit to go to duty and therefore there is a conflict and so headache and then uh, uh ibm <laughs> no syndrome the ibm edo అంటే irritating bowel syndrome IBS IBM కాదు it's a syndrome these are all social phenomena it is a major problem I have seen a commercial Monday morning do you have these tablets ready for your IB syndrome if not go and get అక్కడ ప్రిస్క్రిప్షన్ కావాలి ఇక్కడ ఏ ప్రిస్క్రిప్షన్ అక్కర్లేదు తక్కువ వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం అమెరికా వాళ్ళు వాళ్ళ పిచ్చి వాళ్ళది సో ప్రిస్క్రిప్షన్ కావాలి you go and ask your doctor for prescription సో ఈ పేషెంట్ వెళ్ళి నాకు ఆ మందు రాసేమని అడుగుతాడు వాడు రాసిస్తాడు ఊరికే ఓ ఫార్మాలిటీ అప్పుడు వీడు కొనుక్కొని పెట్టుకుంటాడు what kind of life it is so there is no there is no real happiness in pursuit of pleasures. Even while you are enjoying a pleasure, the seeds of pain are already fixed in it. కనుక స్వర్గలోకాచ్యవంతే ఈ స్వర్గలోకం కూడా సపోజ్ స్వర్గలోకం అంటే ఏమిటనుకుంటున్నారండి five star hotel nothing no big deal about it you go to a cabaret in a five star hotel that is the స్వర్గలోక what do you enjoy they people dance floor అంటారు this is something which really puzzled me so most irrational thing to do so you are sitting you want to do some exercise do it in a proper way dance floor why you should uh, do this way that way dance and all that what for evlo europeans chesaru kabatti veellu cheyatam europeans endu chesaro i don't know the logic behind it they must be having some logic for it why we should do it no no exercise exercise evening chakkaga shorts vesukoni road meed parigetukopothe exercise change. Let the gym ku poi exercise cheyachu why you should dance and all what is this dance thing i don't understand what you get out of it అంతా కూడా fools paradise all in fancy no logic in it this is what స్వర్గలోక is all imagination you think it is good because you have spend so much money on it now you cannot say it is all useless having spend I can say and get away with it మీరు థౌజండ్ రూపీస్ స్పెండ్ చేసిన తర్వాత it is all useless and how you can say that you cannot say that you are already stuck with it you know for భోగముల వెంట పడుట అంత పొరపాటదే కానీ ఇంకొకటి లేదు మరి ఏం చేయాలండి live the simplest possible life this is the value system in life then the true springs of happiness will open up and you will know the true dimension of your personality then not till then నా ప్రవేదయంతి రాగాత్ నాతురాహ దక్షిణ న్యాశ్చ్యవంతే తర్వాత మంత్రం ఇష్టాపూర్తం మన్యమానావరిష్టం నాణ్యశ్రేయ వేదయంతే ప్రమూఢా నాకస్య పృష్ఠే తే ఇమం లోకం హీనతరం వా విశంతి ఇష్టాపూర్తం వరిష్టం మన్యమానా ఇష్టపూర్త అని రెండు రకాల కర్మలు ఉన్నాయి కర్మ కర్మ మీమాంస చేస్తున్నారు ఇంకాను ఇష్టకర్మలు పూర్త కర్మలు సమాసం రెండో సమాసంలో దీర్ఘం వస్తుంది ఇష్టాపూర్తం అని ఇష్టకర్మలు అంటే అగ్నిహోత్రము అంటే ఒక ఫైర్ని అగ్నిని వ్రేల్చి దాని ఎందు మంత్రాలతో ఆహుతులు ఇస్తారు నెయ్యి లేకపోతే వండిన అన్నము దాన్ని అగ్నిహోత్రము దట్ ఈస్ కాల్డ్ ఇష్టకర్మ తపహ తపస్సు ఈ తపస్సు అనేది it's like an airbus so it has a wide meaning so తపస్సు తపస్సు అంటే ఉపవాసం చేశారనుకోండి ఏకాదశి ఉపవాసం తపస్సు కొంతమంది రకరకాల ఉపవాసాలు చేస్తూ ఉంటారు which is a good thing fasting is good అయితే దీని మీద ఒక ఒక లాజిక్ ఉండేది పూర్వం వీడు ఫ్యాస్ట్ అయితే చేస్తాడు కానీ ఓవరాల్ కన్సంప్షన్ ఆఫ్ ఫుడ్ ఏం తగ్గదు రియల్లీ సో రేపు నేను పర్సనల్గా అనుభవం మీద కూడా చెప్తున్నా మీకు రేపు ఏకాదశి అనుకోండి మామూలుగా రోజు డిన్నర్ లైట్గా చేసి వాడు ఏకాదశి అనగానే దశమి నాడు రాత్రి శుభ్రంగా అధికంగా భోజనం చేస్తాడు కొంత ముందే కవర్ చేసేస్తాడు ఏ ద్వాదశి నాడు డబ్బులు భోజనం చేసేస్తాడు అయ్యేది so he did not really reduce the overall consumption of calories ఆ వీక్ కన్సంప్షన్లో డిడక్షన్ సేమ్ కన్సంప్షన్ ఉంది బట్ ఈ మధ్యన ఒక యూనివర్సిటీ వాళ్ళు అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు the good effects of fasting అది ఎఫెక్ట్స్ ఆఫ్ ఫాస్టింగ్ మీద వాళ్ళు రీసెర్చ్ చేశారు సో దిస్ జెంటిల్మన్ రెండు గ్రూప్స్ వీళ్ళు వంద మంది వాళ్ళు వంద మంది ఫైవ్ డేస్లో వీళ్ళు ఎంత క్యాలరీస్ తీసుకుంటారు రోజుకి రెండు వేల క్యాలరీస్ చాలా మీడియంలో చెప్పాను నేను రోజుకి రెండు వేలు అమెరికా వాళ్ళు మూడు వేలు నాలుగు వేలు కూడా తినేస్తారు సో రోజుకు రెండు వేలు వేసుకోండి ఐదు రోజుల్లో పదివేల క్యాలరీస్ భోజనం వీళ్ళు చేస్తారు పదివేల క్యాలరీస్ భోజనం వీళ్ళు చేస్తారు అయితే వీళ్ళు రోజుకి యావరేజ్ మీద రెండు వేలు చొప్పున ఐదు రోజుల్లో వీళ్ళు భోజనం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే రెండు రోజుల్లో రెండు రోజులు నాలుగు వేల బదులు రెండు రెండు వేల ఐదు వందల ఐదు వేలు తినేస్తారు ఓ రోజు ఫాస్ట్ చేసి మళ్ళీ మిగిలిన ఐదు వేలు మిగతా రెండు రోజుల్లో తినేస్తారు so identical food identical calories in a given time is there a benefit yes there is a benefit అని మధ్యన రీసెర్చ్ పేపర్ ఒకటి వచ్చింది చదివాను నేను so doctors say that fasting is good for health because some kind of toning up this whole system so ఫ్యాక్టరీల్లో కూడా మెయింటెనెన్స్ షట్ డౌన్ అని పేరు పెట్టేసి ఫ్యాక్టరీని three days five days shut down చేసేసి మొత్తం అన్ని లూజ్గా ఉన్న బోల్డ్స్ నట్లు అన్ని బిగించుకుని అంతా సెటరైట్ చేసుకుంటారు ఆ రకంగా బాడీ కూడా ఓ రోజు ఫాస్టింగ్లో పెట్టేస్తే ఇట్ ఈ gets to up so there is a benefit there for fasting overall calories consumption wise benefit లేకపోయినా the process itself is beneficial that is called తపస్ దానికి దేవుడు పేరు జోడించాలి ఈ రీసెర్చ్ల్లో దేవుడు ఉండడు ఊరికే ఫాస్టింగే ఉంటుంది కానీ దేవుడు ఉండడు దేవుణ్ణి జోడిస్తే తపస్సు అవుతుంది ఈశ్వర భావన పిక్చర్లోకి తీసుకొస్తే తపస్సు అవుతుంది కాబట్టి ఈశ్వర భావన చాలా గొప్పది ఇప్పుడు మీరు వాకింగ్కి వెళ్ళారనుకోండి ఒక ఈశ్వర భావనతోటి వాకింగ్కి వెళ్ళొస్తే ఇట్ బికమ్స్ తపస్సు లేకపోతే ఏముంది కాన్స్టిట్యూషనల్ అయి కూర్చుంటుంది సూర్య నమస్కారం చేశారనుకోండి సూర్యుడు సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ప్రతీక ఆయాసం వస్తుంది ఒళ్ళంతా చెమట పడుతుంది మంచి ఎక్సర్సైజ్ అయిపోతుంది తపస్సు కూడా అయిపోతుంది ఏరోబిక్స్ చేశారనుకోండి ఒక వెస్టర్న్ మ్యూజిక్ ఒకటి పెట్టుకుని టింగ్ టాంగ్ అంటూ ఏరోబిక్స్ చేశారనుకోండి చెమట పట్టడమే మిగులుతుంది తపస్సు ఏమి ఉండదు అక్కడ సో తపస్సు అంటే physical exertion associated with the the devotion towards the lord that is తపస్సు ఇన్ జనరల్ సో తప దాంట్లో ఉపవాసం తపస్సే పరిక్రమ పెద్ద పెద్ద దూరాలు నడవటం ఈ దేవుడి పేరు చెప్పి దూరాలు నడిచేస్తూ ఉండటం ఓ పది మైళ్ళు నడిచేయడం దేవుడి పేరు చెప్పి అదే దొల్లుకుంటూ తిరిగేయడం so so many things they do they come out with all kinds of ideas new year and new year ideas కూడా తీసుకొస్తారు అంచేతనే శ్రీకృష్ణుడు ఈ తపస్సుని సాత్విక తపస్సు రాజస తపస్సు తామస తపస్సు అని విభాగం చేశాడు చేసి నాయనలారా రాజస తామస తపస్సు చేయకండి సాత్విక తపస్సు చేసుకోండి అని సలహా ఒకటి ఎంప్లాయిడ్ ఎయిటీన్త్ చాప్టర్లో కాబట్టి తపస్సు అనేది సమాజంలో ఉంది ముఖ్యంగా జైనులు జైన్ జైన్ కమ్యూనిటీ వాళ్ళు చాలా గొప్ప తపస్సు చేస్తారు చాలా సాత్వికమైన తపస్సే they are they are known for their that తపస్సు సో పెనాన్స్లో వాళ్ళని మించిన వాళ్ళు లేరు చాలా గొప్ప మహాత్ముడు సో తపస్సు బట్ స్టిల్ ఇట్ ఈస్ కర్మ తర్వాత సత్యం అంటే సత్యాన్ని పలకడం అసత్యాన్ని పలకకుండా ఉండుట అనర్థం సత్యం అంటే సత్యం అంటే సత్యాన్ని పలుక్కుంటూ పోవడం అని కాదు వీ విల్ సీ సత్యమేవ జయితేనే మంత్రం వస్తుంది తర్వాత వేదానాన్ చానుపాలనం వేదాలను చదువుకోవటం ఆ వేదమంత్రాలతోటి పరమేశ్వరుని స్థుతిస్తూ ఉండటం పారాయణలో అవి చేసుకుంటూ ఉండటం అది కూడా ఇష్టకర్మ ఆతిథ్యం ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం ఇష్టకర్మ వైశ్వదేవంచ వైశ్వదేవం నేను ఇంతకుముందు మీకు చెప్పాను నేను భోజనానికి ముందు చేస్తారు అని ఒక కర్మ అనేక కర్మకాండ వ్యవహారంలో మీకు చెప్పి ఉన్నాను ఆ కర్మ ఇష్టమిత్యభిధీయతే అని ఓ శ్లోకం ఈ లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఏవైతే చెప్పానో వీటికి ఇష్టకర్మలు అని పేరు అంటే you can see it is mostly religious thing it is దాంట్లో సత్యం అన్నది it is not entirely religious spirituality దాంట్లో ఉన్నది ఆతిథ్యం అన్నది కూడా స్పిరిచువాలిటీ ఉన్నది అంటే it is it is a border between religion and spirituality you cannot say ఆతిథ్యం is ritual there must be some love in the heart to respect guest and all that అలాగే సత్యం విషయంలో కూడా కాబట్టి బట్ స్టిల్ ఇవన్నీ ఇష్టకర్మ అని చెప్పబడ్డాయి మోస్ట్లీ రిచువల్స్ అని అర్థం ఇంకా పూర్త అని ఇంకో కర్మ ఉన్నది ఇష్టాపూర్తం కదా ఈ పూర్త కర్మ ఏమిటంటే వాపీకూప తడాగాది దేవతాయతనాని చ వాపి అంటే దిగుడు బావి బిగ్ బావిని ఒకటి తవ్విస్తారు ప్యావు అంటారు రాజస్థాన్లో ప్యావు సో ఇక్కడ చలివేంద్రము కూప అంటే చిన్న బావి వాపి అంటే పెద్ద బావి తడాగా అంటే చెరువు తలాబ్ ఈ చెరువు అన్నది అనేక విధాలుగా ఉపయోగాలు ఉండేవి పూర్వం ఈ మధ్యకాలంలో పాపులేషన్ ఎక్స్ప్లోషన్ వల్ల చెరువులన్నింటినీ ఆ కాలనీల కింద మార్చేసి Masab Tank you don't find any tank there you find a huge colony on either side of the so called tank bund there is no tank tank was confiscated long bank but ఈ ట్యాంక్స్ దే సర్వే పర్పస్ అది ఇప్పుడు రియలైజ్ చేస్తున్నారు జలయజ్ఞము జన్మభూమి నీరు మీరు జన్మభూమి అంటే ట్యాంక్స్ ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరమైనవి వాటిని మనం అలాగా పూడికలు తీసేయకూడదు పూడికలు తీసి వాటిని భద్రం చేసుకోవాలి కానీ వాటిని అలాగ పాడు చేయకూడదు అని so they are learning earlier tank అంటే చెరువు అన్నది ఒక ప్రధానమైనటువంటి కాంపోనెంట్గా ఉండేది ప్రతి గ్రామానికి దానివల్ల వాళ్ళు గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం ఎప్పుడూ ఎరగరు గ్రౌండ్ వాటర్ని బాగా రక్షిస్తూ ఉంది సో ఈ ట్యాంక్స్ కట్టి తవ్వించటం ఆది శబ్దం చేత బస్సు స్టాండ్ కట్టే రోటరీ వాళ్ళు లేకపోతే లయన్స్ క్లబ్ వాళ్ళు బస్సు స్టాండ్ కట్టిస్తారు ఇట్స్ ఏ పూర్త కర్మ పది మందికి ధర్మసత్రాలు కట్టించారనుకోండి పూర్త కర్మ ఈ పుష్కరాల పేరు చెప్పి అందరూ చోటకి చేరితే వాళ్ళకి ఏదైనా కొంత సేవ చేశారనుకోండి పూర్త కర్మ సో వాపి కూప తటాగాది చ దేవాలయాలు కట్టించటం దేవాలయం కనుక కట్టించినట్లయితే కమ్యూనిటీకి వాళ్ళు అందరూ కూడా భక్తులు వచ్చి పూజాది చేసుకుంటారు it has its own value social works దీంట్లో ఇండివిజువలైజ్డ్ రిచువల్ కాదు ఇది మొత్తం సొసైటీకి సంబంధించినటువంటి సేవా కార్యాల కింద వస్తుంది అన్నప్రదానం ఎక్కువ మందికి భోజనం పెడుతూ ఉండటం అయితే భోజనం పెట్టి వాళ్ళకి ఏదైనా మనం కొంత సహాయం చేస్తే ఆ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఆరామ ఆరామ అంటే విశ్రాంతి మందిరం ట్రావెలర్స్ బంగళా పూర్వం ట్రావెలర్స్ బంగళాలను ఉండేవి దాంట్లోకి మన ఎవరిని రానివ్వరు అంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగులే వెళ్ళి ఉంటూ ఉంటారు ఇప్పటికి కూడా ట్రావెలర్స్ బంగళా ఉంటుంది మీరు నేను ఆయన ట్రావెలర్ అని మీరు వెళ్తే he won't allow you to come inside so ఈ గవర్నమెంట్ ఉద్యోగులు కాన్ఫిస్కేట్ చేసేసారు దాన్ని ఎవరో పుణ్యాత్ములు ఇచ్చినప్పుడు మాత్రం దాన్ని they gave it as charity కానీ ప్రభుత్వాలు ఈ చారిటబుల్ థింగ్స్ అన్నింటినీ కాన్ఫిస్కేట్ చేసి పారసే సో ఎనీవే ఇవి వీటికి అభిధీయతే ఈ లిస్ట్లో చెప్పిన వాటికి పూర్తం అని పేరు అంటే మీరు you can see such people they perform rituals themselves on an individual basis, ishta, and also they do social service activities. Porta. ఇప్పుడు then they say this is final ఇష్టాపూర్తం అది మిస్టేక్ సోషల్ సర్వీస్ మిస్టేక్ అంటలేదు సోషల్ సర్వీస్ చేయ సేవా కార్యక్రమాలు చేయాలి కానీ సేవా కార్యక్రమాల విషయంలో ఉండవలసినటువంటి దృష్టికోణము లో దోషం ఉన్నది సాధారణంగా మనకి సమాజంలో కనపడే దృష్టికోణంలో దోషం ఉన్నది ఒక ఆయన నాతో అన్నారు నేను జనరల్గా మీరేం చేస్తున్నారని అలాంటి క్యూరియాసిటీ నేను ప్రదర్శించను ఒక ఆయన ఈజ్ నాట్ ఏ సన్యాసి బట్ స్టిల్ వైట్ డ్రెస్ అది వేసుకుని ఏదో బ్రహ్మచారి డ్రెస్లో ఉన్నారు వారు మొన్న నన్ను అడిగారు మీరు ఏం చేస్తూ ఉంటారని ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటో నాకు అర్థం కాదు నేను ఏం చేస్తున్నారని నన్ను అడిగితే పీపుల్ ఆస్క్ కదా హౌ టు ఆన్సర్ అన్నది నాకు it's a big problem how to answer నేనేమంటానంటే చూడండి I'm a monk I I don't do any particular thing but ఎవరైనా విద్యార్థులు వచ్చినట్లయితే ఆ వేదాంత పాఠం చెప్తూ ఉంటాను అని ఇంత పొడుగు చెప్తూ ఉంటాను బికాజ్ సంహౌ ఐ టీచ్ అని ఒక పెద్ద డిక్లరేషన్ ఇవ్వడంలో నాకు మనస్సుకు ఉత్సాహం ఉండదు సరికాదని నా అభిప్రాయం ఐ టీచ్ సో ఆమె కంప్యూటర్ ఇంజనీర్ అని ఒకళ్ళు అంటే ఆమె డాక్టర్ అని ఇంకోహళ్ళు అంటే ఆమె బిజినెస్ మ్యాన్ అని ఇంకోహళ్ళు అంటే ఆమె టీచర్ ఆఫ్ వేదాంత అని నేను అనాలి I don't want to say that way I don't look at it that way so ఇంత పొడుగు కష్టపడి నేను సమాధానం చెప్తాను ఆయన చెప్తే ఆయన అన్నారు ఎందుకండి ఈ పాఠాలు ఎందుకండి ఇవన్నీ ఎందుకు కొంత సేవ చేసుకోవచ్చు కదా అని ఆయన నాకు చెప్పారు అంటే చూడండి సేవ చేయొచ్చు తర్వాత ఇంకోటి సేవ చేస్తున్నారనుకోండి మీరు చేసి సేవను అలా పది మందికి నేను ఈ సేవ చేశాను ఆ సేవ చేశానని ప్రకటించకూడదు you should not do good but don't become a do gooder అని మహాత్ములు చెప్పారు డూ గుడర్ అంటే it's a profession do gooder అనే ఒక ప్రొఫెషన్ ఒకటి ఉంది నేను I know I I know some of these do gooders at the international level మీకు one gentleman is there is well well known gentleman he he conducted this world religious conference యూఎన్లో ఆయనే కండక్ట్ చేశారు ఐ నో హిమ్ ఆయన స్వామీజీ దగ్గరికి వస్తూ ఉంటారు I know him I forgot his name ఆయన న్యూయార్క్లో బాగా తగులుతూ ఉంటారు ఆయన అంటారు ఆయన నాతో అన్నారు నేను ఏదో ప్రసంగం వచ్చి we to establish peace in the world ఇది అది ఈజ్ అన్ ఇండియన్ నేనన్నాను మీరు వరల్డ్ మాట తర్వాత చూడొచ్చండి మీరు శ్రీనగర్ వ్యాలీకి వెళ్ళి అక్కడ కొంచెం ఎస్టాబ్లిష్ చేసి ప్రయత్నం చేయండి అని చెప్పాను